యద్యపి ఆత్మవినాశనిమిత్తో మోహో న సంభవతి నిత్యాత్మా ఇది విజ్ఞానత తథాపి శీతోష్ణసుఖదుఃఖప్రాప్తినిమిత్తో మోహో లౌకికో దృశ్యతే సుఖవియోగనిమిత్తో దుఃఖసంయోగనిమిత్తశ్చ శోక ఇతేతత్ అర్జునస్ వచనమాశంక్యా మాత్రస్పర్శాస్ కౌన్య శీతోష్ణసుఖదుఃఖదా आगमापायिनो नित्यास्तां स्तिक्षस्व भारत मात्रा आभिः मीयन्ते शब्दादय इति श्रोत्रादीनि इन्द्रियाणि मात्राणाम् स्पर्शाः शब्दादिभिः संयोगाः ते शीतोष्णसुखदुःखदाः शीतम् उष्णम् सुखम् దుఃఖం చ ప్రయచ్చంతి ఇది అథవా స్పృశ్యంతే ఇది స్పర్శ విషయా శబ్దాదయ మాత్రాశ్చ స్పర్శాశ్చ శీతోష్ణసుఖదుఃఖదా శీతం కదాచిత్ సుఖం కదాచిత్ దుఃఖం తథా ఉష్ణమపి అనిత్యరూపం సుఖదుఃఖే పునః నియతరూపే యతో న వ్యభిచరత अतः ताभ्याम् पृथक् शीतोष्णयोः ग्रहणम् यस्मात् ते मात्रास्पर्शादय आगमापायिन आगमापायशीलाः तस्मात् अनित्या अतः तान् शीतोष्णादीन् तितिक्षस्व प्रसहस्व तेषु हर्षम् विषादम् च माकार्षीः इत्यर्थः